ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदासादरम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारणाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ఎక్కడుంది దేవతాధికరణం one three eight one three eight okay తదుపద్యవీరాయణ సంభవాత్ సూత్రం కొంచెం చిత్రంగా అనిపిస్తుంది అంతకు ముందు శ్లోకం ఏమనుందంటే అంటే ముందు సూత్రం ఏమనుందంటే హృద్యపేక్షయాదు మనుష్యాధికారత్వాత్ అని తత్ ఉపన్యపి తత్ అంటే సర్వనామం దానికంటే పైన కూడా దానికంటే పైన కూడా అంటే దేనికంటే పైన కూడా సో అంతకు ముందు సూత్రానికి వెళ్ళాలి ఇక్కడ ఇంత సూత్రం ఏముందంటే మనుష్యాధికారత్వార్థం ఉంది అధికారం అంటే యోగ్యత ఈ అధికార శబ్దాన్ని అనేక అనేక రకాలుగా వ్యాఖ్యానం చేస్తారు ఒక్కొక్కరు ఒక రకంగా వ్యాఖ్యానం చేస్తారు మీమాంసకులైతే సంబంధ అని అర్థం చెప్తారు మీమాంసకులు వాళ్ళు ఆ శాస్త్రానికి సంబంధించి వాళ్ళు ఆ వివేచనలో వాళ్ళు సిద్ధాంతం موسٹ اتنی پیٹ سب منشیاد کار منشی سب ہوں دستا کی سب ہوش پکڑا منشی کا سب منشیاد سمجھ అధికారం అంటే రైట్ పవర్ అనే అర్థం లోకంలో ప్రసిద్ధంగా ఉంది తెలుగులో అధికారం అంటే ఏమిటి రైట్ పవర్ అనే అర్థం తెలుగులో ప్రసిద్ధంగా ఉంది సంస్కృతంలో అంత ప్రసిద్ధంగా లేదు కానీ ఇంట్లోకి కానీ తక్కువ అధికార సూత్రానికి సంబంధము కర్మణ్యే వాధికారస్తే అంటే అర్థం తే సంబంధ కర్మణ్యే మా ఫలేషు కదాచిన కదాచిన ఫలేషు తే సంబంధ మాకు సంబంధ సంబంధ సో అధికార సంబంధ ఇదే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో మీమాంసకులు ఎవరు నిర్వచనం చేశారంటే అధికార ఫల సంబంధ నిర్వచనం చేశారు కాబట్టి అధికారం అంటే ఫలముతో సంబంధం కలిగి ఉంటారు దాన్ని అధికారం ఉంటారు అయితే కర్మణ్యవాధికారస్తే అని అంటూ ఉంటాయి అక్కడ కర్మ ఎందు ఫల సంబంధం పొసగదుగా రిఫిట్ అవుతుంది కాబట్టి కర్మ ఎందు సంబంధం ఆ ఫలాన్ని మాత్రం డ్రాప్ చేసి కర్మ ఎందు సంబంధం పెట్టుకోవడం ఫలముందు సంబంధం పెట్టుకోవచ్చు అని అక్కడ ఆ శ్లోకం దగ్గర చదువుకోవచ్చు వాళ్ళు చెప్తారు అక్కడ ఇప్పుడు చూసినట్టు మనం చెప్పచ్చు కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అది అది శక్తిని చేసేసుకుని ఆ తర్వాత మనం వచ్చినట్టు మనం చెప్పచ్చు డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి మనం వచ్చినట్టు మనం చెప్పచ్చు కానీ ముందు శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటి అది సెటిల్ చేసుకోవాలి శ్రీకృష్ణుడు చెప్పింది మీరు చెప్పారనుకో నాలో పట్టు శ్రీకృష్ణుడు చెప్పిన ఇంట్లో మార్పులు చేర్పులు చేసి చెప్పారనుకో కానీ అదొకటి కానీ అలా మార్పులు చేర్పులు చేసేటప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు కాలానుసారంగా నేను దీన్ని కొద్దిగా మోడిఫై చేసి చెప్తున్నాను అనే ఆనెస్టీ ఉండాలి ఆ ఆనెస్టీ లేకుండా నేను చెప్తున్నది శ్రీకృష్ణుడే చెప్పాడు అన్నట్టుగా విశ్వాసం చేస్తే దట్ ఈస్ మిస్లీడింగ్ అలా ఉండకూడదు శ్రీకృష్ణుడు ఫల సంబంధం పెట్టుకోవద్దన్నాడు కానీ ఫల సంబంధం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం కాబట్టి ఫల సంబంధం కొంచెం ఒప్పు పెట్టుకోవచ్చు అని తన అభిప్రాయంగా చెప్పాలి తప్ప శ్రీకృష్ణుడు అభిప్రాయంగా చెప్పకూడదు ఒక బేసిక్ ఆఫీస్కి ఈ టీచింగ్ ఏంటో చేయాల్సి అదే అధికార అంటే ఇటువంటి అర్థాలు ఉన్నాయి ఇంకో అర్థం ఈ మధ్యన ప్రొఫెసర్ పంచముఖి అని ఒక ఆయన సంస్కృత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు నేను ప్రసంగంగా ఆయన అడిగాను ఆయన విద్వాంసుడు లోకంలో ప్రసిద్ధి ఆయన మంత్రాలయంలో మంత్రాలయంలో సార్వభౌమ విశ్వవిద్యాలయం పేరుతో మంత్రాలయ మఠం విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తాం దానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టుకుని వాళ్ళు నడిపిస్తుంది ఆయన ఉన్న ఈ అధికార శబ్దాన్ని ఆయన మంచి విద్వాంసుడు చాలా అథెంటిక్గా ఆయన వ్యాఖ్యానం చేయగలుగుతాడు అయితే ద్వైత విద్వాంసుడు ఏ విద్వాంసుడైనా సంస్కృతాధ్యయనంలో దింటారు ఆయన అధికార శబ్దాన్ని టేకప్ చేసి ఆయన వ్యాఖ్యానం చేస్తూ అధికార అంటే రెస్పాన్సిబిలిటీ అని ఇంగ్లీష్లో చెప్పాడు ఆయన رسبلیٹی فلش پہچنا فل میں ریسپنسیبلیٹی لے کر ریسپنسیبلیٹی جائے سو آپلیٹی اگنے کی سنسدر بادیو بوسی اٹھا او متھاش میں آسم మీనింగ్ఫుల్ బాగానే ఉంది అర్థం కానీ భాష్యకాలం వాళ్ళు అలా రాయలేదు సంబంధార్థాన్ని రెస్పాన్సిబుల్ అని చెప్పలేదు ఇక అనంతరం ఏంటి అధికార శబ్దము అధికారము ఇప్పుడు ఈ అధికారం అంటే అర్థమైంది కదా ఈ ఉపాసనకి మనుష్యులకు అధికారం మనుష్యాధికారం మనిషికి ఉంది అధికారం ఈశ్వరుని ధ్యానం చేయాలి ఉపాసన చేయాలి అంటే ఎవరికి అధికారం విష్ణు పశుపక్ష్యాలను అయితే కొంత సెంటిమెంటాలిటీ పురాణ గాథలు వచ్చేసి సెంటిమెంటాలిటీ ప్రవేశపెట్టేసి మీరు పావు పూజ చేసింది కప్ప పూజ చేసింది ఏనుగు పూజ చేసింది అని ఈ రకంగా లోకంలో కథలు పెడతారు అవన్నీ కూడా కథలే వాటిని కథల స్థాయి దాటి వాటిని తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే శాస్త్రంలో పశుపక్ష్యాలు ఈశ్వరారాధనలో అధికారము నాదిగా వర్ణించలేదు అక్కడ అతిశ అక్కడ అన్నీ అర్థమాలు అలాగంటే గజేంద్ర వంశంలో గజేంద్రుడు పూజ చేశాడనంటే గజేంద్రుడు అంటే జీవుడి స్థానంలో గజేంద్రుడిని అక్కడ ప్రతీకంగా చెప్పారు అది గజేంద్ర వంశం ప్రతీక స్పష్టంగా తెలుసుకోవాలి అయితే కొన్ని చోట్ల పాము పూజ చేసింది ఇత్యాది స్థలాల్లో పాము కప్ప మొదలైనవి కూడా మోక్షాన్ని పొందాయి శివుని పూజించి ఇక మనిషి పూజిస్తే మోక్షాన్ని కలుగుతాడని వేరే చెప్పవలనా అని తగ్గించే న్యాయంగా చూసుకోవాలి తప్ప యథార్థంగా బాంబులోని పూజించేసి మోక్షాన్ని పొందేసే పద్ధతిలో అంటే మీరు పురాణం చెప్పడానికి ఓ జనాన్ని పొందేసి వాళ్ళని కొంత భక్తి మార్గంలో పెట్టడానికి బాగానే ఉంటాయి కానీ తత్వం దగ్గరికి వచ్చినప్పుడు ఈ శాస్త్రమైన శాస్త్రీయమైన దృష్టికోణంలో పశుపక్షాది ఆ యోగికి ఆ జన్మలో ఈశ్వరోపాసన అనేది సంభవము కాదు కాబట్టి మనుష్యులకు అధికారం కాదు అయితే బాదరాయణ మహర్షి అంటాడు బాదరాయణ అంటే ఈయన అంటే బాదరాయణ సంభవ ఈ బాదరాయణ మహర్షి అంటారు మనుషులకు ఎలాగో అధికారం కాదు ఆయన రాసిన సూత్రమే అయితే తదుపర్యపి మనుషుల పైనుండే పైనుండే వాళ్ళకు కూడా అధికారం కలదు چی ادھار آست ادھار منشی پہ وہ دیکھ لے گا ویسوں دور و چوپیٹو چندر ساچار نا یا نمبر وڈس آرڈس پدم یقین కుంభనం పదము అలా గుర్తించడమే కాపు సరిపోవాల్సి ఉంటుంది అలాగే అక్కడ కూడా గోల్డ్ టెనల్స్ ఉన్నాయి ఎవరెవరో కానీ ఇక్కడ మనం ఆలోచించేది దేవతలు దేవతలకి అధికారం ఉండాలి యోగ్యత అండి సంబంధం అండి రెస్పాన్సిబిలిటీ అనేది రైట్ అండి దేనికి దేనికంటే کم چی دم ہوتا ہے دیروپاس آت جانے پہ شروع جسے آم جانا پہکار ہوتا ہے بالراج مہرش کرم گیپاس آئن پاپت کا ఆయన కర్మ గురించి ఉపాసన గురించి మీరు జైని మహర్షిని అడగండి ఆయన ఆ శాస్త్రంలో చెప్తే ఆయన చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి కానీ ఆత్మజ్ఞానానికి మాత్రము పైన పై స్థాయిలో ఉండే దేవతలకు కూడా ఉపరి అపి మానవుల కంటే పైన ఉండే దేవతలకు కూడా ఆత్మజ్ఞానం ముందు అధికారము కలదు పారాయణ ఇది ఇది తదుపరీ ఆత్మజ్ఞానస్ అధికార అస్తి ఇది బాదరాయణ ఆచార్య వదతి తదుపరీ బాదరాయణ చేస్తుందండి ఎందువల్ల హేతు చెప్పాలి కదా దేవతలకు కూడా అధికారం ఉన్నది అని ఆయన నిర్ధారణ చేసి చెప్పినారు ఎందువల్ల సంభవ సంభవమగుచుంది సంభవము అంటే సంభవం అవుతా అంటే మనుషులకు ఎలా సంభవం అవుతుందో దేవతలకు కూడా అలాగే సంభవం అవుతుంది సంభవం అవుతా అంటే ఇట్ బికమ్స్ పాసిబుల్ ప్లాసిబుల్ మనుషులకు ఎలాగా వీళ్ళు సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు దాని నుంచి విముక్తి కోసం గిజగిజలాడుతూ ఉంటారు మానవులు సంసారం సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు ప్రతి వాళ్ళు సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు ఆ బంధం నుంచి బయటపడడానికి సహకహలాడుతూ గెలగలాడుతూ ఉంటారు సో కాబట్టి వాళ్ళకి బయటపడేసే ఉపాయం ఏమి ఆత్మజ్ఞానం కాబట్టి బంధంలో ఉన్నారు విముక్తి కావాలి కాబట్టి మనుష్యులకు ఆత్మజ్ఞానం ముందు అధికారం కాదు విముక్తి ఎవరికి కావాలండి బంధంలో ఉన్నవాడికి కావాలి విముక్తి మానవుడికి బంధం ఉంది విముక్తి కావాలి ఆత్మజ్ఞానం ఆ విముక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి మానవునికి ఆత్మజ్ఞానం అధికారం కాదు దేవతలు అంటే వాళ్ళు బంధంలోనే వాళ్ళేదో వాళ్ళేదో పార్టీ ఇలాగా నడుస్తుందని మనం ఎక్కడి నుంచి చూసి అనుకోవడమే తప్ప వాళ్ళు బంధంలోనే ఉన్నారు వాళ్ళకి విముక్తి దేవాలయము దేవాలయం ఎక్కడుంది స్లమ్ ఏరియాలో దేవాలయం బుద్ధి దేవాలయం ఒక చిన్న దేవాలయం ఉందా లేదా ఎందుకు వాళ్ళకి కావాలి మిడిల్ క్లాస్ లొకాలిటీస్లో దేవాలయాలు కోకొల్లలో ఉన్నాయి ఎందుకని వాళ్ళకి కావాలి దెన్ మీరు ఫిలిం నగర్ వెళ్తే ఫిలిం నగర్లో దేవాలయం ఎందుకు అదే ఆశ్చర్యం వాళ్ళకి కావాలి దేవాలయం కొంచెం గంభీరంగా అవుతుంది దేవాలయం మన దగ్గర కొంచెం విషయాలు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామినే పెట్టుకోవాలి శివుడు అది వాళ్ళకి మొత్తం ఎందుకంటే బంగారు కిరీటం చేయించవచ్చు బంగారు హస్తం చేయించవచ్చు ఆ హస్తానికి వజ్రాలు పెట్టించవచ్చు ఏదో చేయొచ్చు శివుడు ఏం ఏం చేస్తాడు ఏదో చేసేది కాబట్టి వాళ్ళు కూడా ఓ దేవాలయం దేవతలకి కూడా సంసారంలో ఉంటారు దేవతలకి వాళ్ళు సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది సంభవ ఇది చేర్చ ఇది అంచేతనే దీనికి దేవతాధికరణము వచ్చింది ఎక్కడ దేవత అనే మాట దాకా రాలేదు కానీ నేను మీకు చెప్పిన కదా దేవతలకు కూడా అధికారము గలదు సంబంధించినందు వలన అని వదరాయణ ఆచార్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే మీరు అనొచ్చు మనుషుల గురించి పాఠం చెప్పడం దేవతల గురించి చెప్పడం అనుభవానికి అలా అనిపిస్తుంది ప్రారంభంలో దేవతల గురించి పాఠం చెప్తున్నట్టు కనిపించిన ఇంట్లో అనేకములైన శాస్త్రీయమైన విషయాలు మనకి అత్యవసరమైనవి మనం తెలుసుకోగలుగుతుంది చాలా వస్తాయి అంటే పేరు దేవతలను అనాలి కానీ ఇది అధికరణ యొక్క లక్షణం అందాము అనుగుష్టమాత్ర శృతి మనుష్య హృదయాపేక్షయా అంగుష్టమాత్ర పురుష అని ఉపాసన కఠోపనిషత్తులో పరమాత్మ బొట్టనంత పరమాత్మ నీ హృదయంలో ఉన్నాడు అలా ఉపాసన చేయమన్నారు సో ఉపాసన ఎలా చెప్పారంటే అంగుష్టమాత్ర పురుష బొట్టనంత పరమాత్మ నా హృదయంలో కావాలి ఉన్నాడు ఈ భూత భవ్యములను అంటే భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని ఈ సకల జగత్తు ముల్లోకములను ఆ అనుష్ట మాత్ర పురుషులే నిలబెడుతున్నాడు అని ఉపాసన జరిగింది అది ఉపాసన ఇప్పుడు అక్కడ ఏమని చెప్పారంటే ఈ ఉపాసన ఎవరి కోసం చెప్పారు అని అడిగారు ఇది మనుషుల కోసం చెప్పారు ఎందుకంటే బొటనమేలంత గుండెకాయ బొటనమేలంత స్థానం ఇది గుండెకాయ పిలిచినట్టుందో అంత ఉంటుంది గుండెకాయ దాని లోపల వంద వేలు పెట్టాలి అంత ఖాళీ అంత ఆకాశం ఆకాశంలో పరమాత్మ అదే ఉపాసన దహర దహరోపాసన అయితే కూడా అదే దహరాకాశము ఉంటే చిన్న ఆకాశం ఎంత చిన్నది పిడికిలిలో మీరు బొట్టన వేలు పెడితే ఎంతో పిడికిలిలో బొట్టన వేలు పెట్టినప్పుడు ఇంత పొడుగు ఉండదు దాంట్లో ఒక కడుపు పోతుంది ఇదిగో ఇంకే ఉంటుంది అంత ఆకాశం ఆకాశంలో ఉన్నాడు పరమాత్మ అయ్యో అదేనా పరమాత్మ చాలా చిన్న పిసరుతున్నాడా పరమాత్మ శాసక భూత గడచిన సృష్టి రాబోయే సృష్టి వర్తమానంలో ఉండే సృష్టిని ఆయన శాసిస్తూ ఉన్నాడు అని మహారాజు ఎంత ఉంటాడు యాభై అడుగులు కొనుక్కుంటాడు ఏదో పెద్ద అభివృద్ధులు గ్రహంలో ఉంటాడా మహారాజు ఉన్నాడు మన్మోహన్ సింగ్ గారు ఎలా ఉంటారు కానీ ఆయనకున్న పవర్ ఎంతో మీరు ఎవరైనా గమనించారా ఆయన ఎక్కడికో లండన్లో ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు అమెరికాలో వాళ్ళు రాస్తారు వాళ్ళు దూరం నుంచి చూస్తారు మనకేమో కొంచెం నిరాదరణ వస్తుంది లోపల పురస్కారం అమెరికాలో వాళ్ళు ఏమని రాస్తారంటే who is the most powerful state of head of the state అని వాళ్ళు లిస్టు రాశారు వాళ్ళు ఫస్ట్ క్యారియర్ రాశారు మోస్ట్ పవర్ఫుల్ దాంట్లో ఒబామా గారి పేరు అలాగే ఏదో కూడా పేర్లు ఉంటాయి సింగ్ పేరు first carrier most powerful head తీసుకెళ్ళి ఆయన రెండు గంటలకు వెళ్ళాడు రెండు నెలల క్రితం రెండు నెలలో వాళ్ళు పోతుంది వెనక్కి వస్తున్నాడు వస్తుంటే విలేకరులు అడిగారు విమానం ఎవరంటే మీ ముందున్న ప్రధానమైన కార్యాలయం వెనక్కి వెళ్తున్నారు కదా అని అడిగారు అంటే తెలంగాణ స్టేట్ని తయారు చేయడం ఒక ప్రధానమైన ప్రయారిటీ పని చెప్పాడు విమానంలో చెప్పాడు నెలలో అది మీరు ఎవరు వెళ్ళారు నేను ఐ కాదు వీళ్ళెవరూ వెళ్ళలేదు అది నా ప్రయారిటీ విమానం చూసుకోండి అది నా అనుకున్నాను అయిపోయింది whether you like it అంటే why such unimportant thing అని అడిగారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని డిసిషన్ అయినా చర్చ దొరుకుతున్నప్పుడు ఆయన చూశారో నేను ఎప్పుడైనా తెలియదా చూసి ఉండాల్సింది నేను ఎవరు తీర్పు తీసుకున్నాను అరవై ఐదు నుంచి ఐదు గంటలకు పాస్ చేసే రోజు ఏడు గంటలకు పాస్ చేస్తారు ఈ రెండు గంటలు ఈ కరెక్ట్ అవుతాం his heart was bleeding because వీళ్ళు అలవర్ Krishna yes done no power can stop decision taken it will be Pawan అంటే ఎలా ఉంటుంది గట్టిగా ఎలా ఉంటుందో చూసినా అంటే మీరు వచ్చే దృష్టాంతం మొత్తం మహాశక్తి ఉంటారు వాడు వివేకానంద అనేవాడు మీ హృదయంలో ఇన్ఫినిట్ పవర్ ఉంది ఇన్ఫినిట్ పవర్ నీవు తెలుసుకుంటే అదంతా నీదే తెలుసుకోకపోతే ఇట్స్ ఓకే ఇన్ఫినిట్ పవర్ ఉంది అది that is very true literally true అది అతిశయోక్తి కాదు లేకపోతే వర్ణన కాదు సత్యం కఠోరమైన సత్యం ఇన్ఫినిట్ పవర్ ఆ విధంగా శాస్త్రం ఇక్కడ వాళ్ళు శాస్త్రకారులు ఎవరున్నారంటే అక్కడ మనుష్య అని మాట్లాడి నిమిష్టమాత్మ పురుష అన్న చోట మనుష్య శబ్దం లేదు కానీ అంగుడు పిడికిలంత దుల్లికాయ దాని లోపల అంగుష్టమంత హృదయము హృదయాకాశం హృదయం కాదు హృదయం లోపల ఆకాశం ఇది మనుష్య దేహానికి చెందిన పరిమాణము ఇటు కాకి కుక్క మొదలైన చిన్న జంతువులకి అంత ఉండదు ఏడుపు మొదలైన పెద్ద జంతువులకి ఇంకా పెద్ద హృదయం ఉంటుంది ఈ పరిమాణము ఇది మనుష్య పరిమాణము కాబట్టి ఈ ఉపాసనంతా కూడా మనిషికి సంబంధించినది అని అన్నారు అది ఇంతకుముందు సూత్రంలో వెళ్ళింది హృద్యపేక్షయా మనుష్యాధికార అని అది దాన్ని ఇక్కడ అంటున్నారు అంగుష్టమాత్ర శృతి ఆ శృతిలో ఉండే అంగుష్ట శబ్దము అది మనుష్యుని హృదయాన్ని అపేక్షించి చెప్పినమాట అది ఏనుగు హృదయం అంటే తప్పుతుంది ఏనుగు హృదయం అంగుష్ట మాత్రం ఉండదు ఏనుగు హృదయం ఉంటుంది దాని లోపల ఆకాశం పిడికిలవుతుంది అంగుష్టం ఉంటుంది కుక్క నక్క వాటి హృదయాలు ఇంత ఉంటాయి వాటి లోపల ఆకాశం మరీ చిన్నది అంగుష్టము అని మీరు ఎప్పుడైతే అన్నారో అది మనుష్య హృదయానికే సంబంధిస్తుంది దాన్ని బట్టి ఆ పరిమాణాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు కానీ ఈ ఉపాసనకి అధికారము మనుష్యులకు కాదు మనుష్యాధికారత్వాదు శాస్త్రస్య ఎందుకని మనిషి అనే పెట్టుకోండి ఎందుకని అలాగా మనిషి అంత ప్రత్యేకత ఎన్ని ప్రాణులు ఉంటే అంటే ఎన్ని ప్రాణులు ఉన్నా శాస్త్రము యొక్క ఉపదేశము మనిషికే ఉద్దేశించబడి ఉన్నది కాబట్టి ఉపాసన మనిషికి చెందినది మాత్రమే ఇది తత్ప్రసంగేన ఆ ప్రసంగంలో ఈ మాట చెప్తాను ప్రసంగాను ప్రసంగము అంటే ఒక టాపిక్ మీరు మాట్లాడుతుంటే అను దానిని అనుసరించి ఫాలోయింగ్ దాట్ ప్రసంగం మరో టాపిక్ లో వెళ్ళేందుకు హక్కు ఇప్పుడు నేను హృదయంలో చాలా పొలం ఉంది అనే టాపిక్ నుంచి ఎక్కడికో వెళ్ళాను ఇంకో టాపిక్ అంటే మనిషి కొత్తలాగా ఉన్నా పొలం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం కోసం అలా వెళ్ళాను మళ్ళీ వెనక్కి వచ్చేసాం కదా దీన్నే ప్రసంగాలు ప్రసంగం అలాగే మాట వరుసకి హృదయ మనుష్యుడికి అధికారం ఉంది అని మాట వరుస ప్రసంగం వచ్చింది ఆ ప్రసంగాన్ని బట్టి మరో ప్రసంగం అయితే మనుష్యులకు అధికారం ఉందన్నాడు కదా దేవతలకు ఉందా లేదా పశువులకు ఉందా లేదా అని అడగదు ఎందుకంటే ఆల్రెడీ సెటిల్ ఇది దే డోంట్ హ్యావ్ చాలాసార్లు సెటిల్ చేశారు అది వస్తారు శంకే లేదు శంకంతో ఉంటే దేవతలు గురించి ఈ దేవతలు ఉన్నారే వీళ్ళగా అధికారం ఉందా లేదా వేదాంతం అది ప్రశ్న పాఠం మనుష్యానది శాస్త్రం ఎస్ మనుష్యాధికారత్వాన్ని అనే మాట బాగానే ఉంది కరెక్టే ఎందుకంటే శాస్త్రము మనుష్యులకు యోగ్యతను నిర్ధారిస్తుంది అధికరోతే అంటే అధికారము ఇచ్చుతున్నది అంటే రైట్ ఇస్తుందంట మనుష్యులకు యోగ్యతను శాస్త్రము స్వీకరిస్తుంది ఏమి సందేహం లేదు నటు మనుష్యానేవా ఇది బ్రహ్మజ్ఞానే నియమోస్తి మన కర్మ విషయంలో మేము చెప్పరా కర్మకి దేవతలకు అధికారం ఉందా లేదా ఏమో ఉపాసనకి అధికారం ఉందా ఏమో చూద్దాం కానీ బ్రహ్మజ్ఞానం విషయంలో మనకు కేవలము మనుష్యులకు మాత్రమే అధికారము కలదు అని కాదు సో మనుష్యులను మాత్రమే శాస్త్రము అధికారము గలవారిగా చెప్పుతున్నది అని కాదు ఏమంటే అయితే మనుష్యులకి మాత్రమే కాదంటే ఇంకేమనుకుంటుంది తేషాం మనుష్యాణం ఉపరిష్టాత్ ఉపరి అనే మాటను తీసుకుంటుంది ఏ దేవాలయ తానపి అధికరోతి శాస్త్రం పాదరాయణ ఆచార్యో మన్యతే ఆ మనుష్యులకి పై లెవెల్లో ఉంటారు పై లెవెల్ అంటే గుణం వ్యవహారాన్ని బట్టి తమోగుణ ప్రధానంగా ఉంటాయి పశుపక్షాలు సత్వగుణం కొంత రజోగుణ తమోగుణాల యొక్క సమపాళ్ళు ఆ పాళ్లలో ఉండేది మనుష్యులు మనుష్యుల కంటే పరిభాగంలో ఉండేది దేవతలు శుద్ధ సత్వ ప్రధానంగా ఉంటారు దేవతలు కాబట్టి ఆ దేవతలు ఆది శబ్దం ఒకటి చెప్తారు ఎందుకంటే వేదంలో దేవతలతో పాటుగా సిమిలర్ కేటగిరీ ఋషులు అని పేరు పెట్టారు ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నాడంటే ఆయన ఆయన ఇప్పుడు మన మనుష్యలోనూ మనిషిగా ఉన్నాడు కానీ దేహత్యాగం చేసేసి వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయి అక్కడ దేవతలు ఇంద్రుడు అగ్ని వరుణుడు అలా అయిపోలేదు ఋషిగానే వెళ్ళిపోయాడు కాబట్టి ఋషులు దేవ ఋషులు దేవలోకాన్ని పొంది ఉన్న ఋషులు అదో సెపరేట్ కేటగిరీ ఎప్పుడు కూడా మహారాజు గారి కేటగిరీ వేరు విద్వాంసుల కేటగిరీ వేరు కదా సమాజంలో కూడా అక్కడ కూడా అంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళు రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు భోగాలని వాటిని ఋషులు అక్కడికి వెళ్ళినా అలా విశుద్ధి విశ్వస్థానంలోనే ఉంటుంది కాబట్టి వేదాలలో ఈ విషయ ఆ విషయం చెప్తాం సప్త మండలం కాబట్టి దేవ దేవతలకి అధికారం ఉన్నది అక్కడ ఇంకా దేవతలతో పాటుగా ఇంకా ఋషులు అవి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా అధికారం అని శాస్త్రము వాళ్ళకు కూడా ఆ యోగ్యతను ఉన్నది అని నిరూపిస్తోంది ఈ శాస్త్రం యొక్క అభిప్రాయం కేవలం మనుషులు మాత్రమే కాదు అని బాదరాయణ ఆచార్యుని యొక్క అభిమతం ఇక్కడ ఇదే వ్యాసుడు అంట అన్ని వ్యాసుడని మన వాళ్ళు మూర్ఖంగా అలాగా అన్ని వ్యాసుడనే పేరుతో పెట్టేసి దేనికి దేనికి సంబంధం లేకుండా కాంట్రడిక్షన్స్ లో పెట్టేశారు మొత్తం ధర్మాన్ని శివుణ్ణి తిట్టే పురాణము వ్యాసుడే విష్ణువుని తిట్టే పురాణము వ్యాసుడే అంటే ఏమన్నా ఆ వ్యాసంజన పిచ్చా మనసు పిచ్చా అర్థం ఏదో ఏదో కొంత సందర్భం ఉండాలి కదా కాబట్టి అన్ని వ్యాసుడని అలాగ అనటం ప్రతిదీ వ్యాసుడు కాదు అసలు వ్యాసుడనే పెద్ద ఆయనకి అది ఒక వ్యాసుడనేది అది టైటిల్ తప్ప అది మనిషి పేరు కాదు ఇప్పుడు తిరుపతి యూనివర్సిటీలో ఒకప్పుడు తెలుగు సంస్కృతం పరీక్షలు పాస్ అయిన వాళ్ళకి వాళ్ళు టైటిల్ ఇచ్చేవాళ్ళు విద్వాన్ టైటిల్ ఇచ్చి తెలుగు పాస్ అయిన వాళ్ళకి బి విద్వాన్ బి హై స్కూల్లో ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తారు సంస్కృతం పరీక్ష పాస్ అయితే విద్వాన్ ఏ అది వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ప్రతి సంవత్సరం పరీక్షలు పెట్టినప్పుడు వెయ్యి మందో రెండు వేల మందో పరీక్షలు రాస్తారు తర్వాత మంది పాస్ అవుతారు వీళ్ళందరూ విద్వాన్ విద్వాన్ విద్వాన్ వ్యాసుడు అల్లడి వ్యాసుడు పెద్ద అయితే ఒక ఆయన విద్వాన్ అని పేరు పెట్టుకున్నారు ابڑ بدوان رینے ودوان ریڈی گا جب کچھ سرس شیشی سیو لوگ سیوان ودوان ریئر نیم چکا آپ کو ریگمین ودوان واٹ లేకపోతే తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే డిగ్రీలు విద్వాన్ వంటిదా ఏమిటి అసలు ఆ వ్యాసశబ్దం యొక్క లక్షణం ఏమిటి విద్వాన్ రెడ్డి అనే పేరులో విద్వాన్లు రూఢ శబ్దము రూఢి తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేదాన్ని రూఢ అనుకో యోగం కాబట్టి వ్యాసశబ్దము యోగమా రూఢియా కలెక్టర్ యోగమా రూఢియా యోగం రూఢి కాదు ఒకప్పుడు రిటైర్ అయిన ఆయన కూడా ఏమైనా కలెక్టర్ బాగున్నారా అని అడగచ్చు మీరు అది కలెక్టర్ అన్నది ఏమిటది లోకము బుద్ధి కాదు వ్యాసుడు అన్నది బుద్ధి కాదు లోకము చాలామంది ఉంటారు వ్యాసుడు పురాణం రాసిన ప్రతివాడు వ్యాసుడే ఈ ఆచార్యుడు బాధరాయణ ఇది బుద్ధి శక్తి బాధరాయణ ఆచార్యుడు అలా అభిప్రాయం అది ప్రసంగాను ప్రసంగం దాన్ని పక్కన పెట్టుకోండి కనుక్కోండి తస్మాత్ ఎందువలన ఎందుకని దేవతలకు కూడా అధికారం ఇచ్చాడే ఎందువల్ల అంటే ఇప్పుడు దేవతలు మిమ్మల్ని అడిగారా పెట్టారా ఎందుకండి ఈ చర్చ అంటే కొంచెం వదిలి పెట్టారు సంభవ అది హేతు ఎందువలన ప్రశ్నకు సమాధానం సంభవ సంభవమవుట వలన దాన్ని వివరిస్తున్నాను సంభవతి కేషామీ అర్థిత్వాద్యధికార వాళ్ళకి కూడా ఆ అధికారమునకు ఏ హేతువులు అవసరం పడతాయో అవి వాళ్ళ ఎందుకు కూడా ఉన్నాయి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే అనే ఆకాంక్ష మానవుల హృదయంలో ఉంది కదా అందుగురించి ఎవరి హృదయంలో ఆత్మస్వరూపంలో తెలియాలి అనే జిజ్ఞాస ఉంటుందో జిజ్ఞాస అధికారి హేతు అధికారి హేతు హేతు ఉండాలి కదా ఆ జిజ్ఞాస మనుషులకు ఉంది కాబట్టి మనుషులు అధికారి అయినాడు ఆ దేవతలకు కూడా జిజ్ఞాస ఉంటుంది ఉండవచ్చు అత్యత్వ అత్యంత కోరుతాడు అంటే తెలుసుకోవాలని కోరుకుంటాడు దేవత కూడా అటువంటి కోరిక కలిగి ఉంటాడు కాబట్టి జిజ్ఞాస అనే కారణము దేవతలు కూడా మనుషులందరికీ అధికారం ఉందని మనం శాస్త్రం చెప్పాం కానీ మనుషులకు జిజ్ఞాస ఉందా లేదు జనరల్గా చెప్పారు మనుషులు దాని అర్థం ఏంటంటే మనుషులలో ఎవరికి జిజ్ఞాస ఉంటే వాడికి యోగ్యత ఉంది వాడు అధికారం ఉంటాడు అని అభిప్రాయమే అక్కడ అంటే దేవతలలో కూడా జిజ్ఞాస ఉండే అవకాశం ఉన్నది జిజ్ఞాసే ఉన్నప్పుడు వాళ్ళు తప్పక అధికారులు అవుతారు ఎందుకు కాకూడదు జిజ్ఞాసం ఉండగా మనిషి అధికారం కలవాలైనప్పుడు విజ్ఞాసం ఉన్నట్లయితే అదే హేతువు చేత దేవతకి కూడా అధికారం ఉంది అని చెప్పడంలో తప్పేమీ లేదు ఆది శబ్దాన్ని వేశారు ముముక్ష మనిషి సంసారంలో సతమతమవుతూ ఉంటాడు లోకంలో రెండు రకాల మానవులు ఒకళ్ళు సంసారంలో సతమతమవుతూ దీనికి మనకి గీత ఇత్యాది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విచారము వలన దీని నుంచి విముక్తులం అవుతాము అనే వివేకం ఎక్కడ ఎక్కడో విని ఉంటాం మాట కర్ణాకర్ణిగా విని రే భగవద్గీత చదువుకుంటే కొంత హృదయం తేలికపడుతుందేమో అని విని ఆ భగవద్గీత వస్తారు వాళ్ళకి జిజ్ఞాసులు మనుషుల్లో ఇంకో రకం మోక్షులు ఉంటారు సంసారంలో సతమతమవడం అందరికీ సమానం వాడికి పేరులో స్పెల్లింగ్ మార్చుకుంటే నా సమస్యలు పరిష్కారం అవుతుందో ఎక్కడ దానికి నేను ఊరికే చెప్తాను మీరు పేరులో స్పెల్లింగ్ మార్చుకోవడం మీ లక్ష్యం అయితే నేను మీకు ఊరికే చెప్తాను దీనికోసం మీరు డబ్బులు పెట్టుకోవట్లేదు మీరు అపాయింట్మెంట్ అక్కర్లేదు డబ్బులు పెట్టుకోవట్లేదు మీ పేరు సుబ్బారావు అనుకోండి మీరు ఏమన్నా వస్తున్నారు ఆర్యేవు అని వస్తున్నారా మీ అదృష్టం జరగబడాలంటే ఆర్యేయు అని కానీ ఇంకొకటి వచ్చాడనుకోండి ఆరున్నర వేలు రాసుకోండి అని వాడుతుంది ఇంకొకటి వచ్చాడు అనుకోండి ఇంకో సుబ్బారావులో సుబ్బా ఎస్యూబీబీఏ అని రాస్తాడు ఎస్యూబీబీఏఏ అని రాయాలి దీని ఇంట్లో మాట్లాడడానికి మళ్ళీ అపాయింట్మెంట్ డబ్బులు వెయ్యి రూపాయలు కట్టడం ఎంత ఎందుకు దానికి పోతాడు మనిషే యోగ్యత ఉన్నవాడే కానీ మరి ఆ జిజ్ఞాస ఉండాలిగా ఆ జిజ్ఞాస ఉండాలంటే ఎంత పుణ్యమో చూడండి నేను ఆశ్చర్యపోతున్నాను మనసుతో కోసం మొదలుపెట్టలేదు ఎవరు వస్తారో మనకు పలువురులో ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రాథమికంగా మనకి సంక్షేమించం కాదు కదా కానీ హాలంతా ఇలా నిలిపిందని నేను అనుభవపరచలేదు కాబట్టి జిజ్ఞాస జిజ్ఞాస మనిషికి జిజ్ఞాస ఉంటుంది అలాగే దేవతలకు కూడా ఉండొచ్చు దేవతలకి ఉండకూడదని ఏమైనా ఉందా దేవతలకి కూడా సంసారం ఉన్నది వాళ్ళకు కూడా ముముక్షు ముముక్షుత్వం ఉండొచ్చు కాబట్టి బాలరాయణాచార్యుడు ఎవరన్నాడంటే మన తత్వశి ఉపదేశానికి మనిషికి అంత అధికారము దేవతలకు కూడా అంత అధికారము కాదు దాన్ని బట్టి మీకు ఏమైనా ఉంది దేవతలకు అధికారం ఉందా లేదా అనే మాట లాంటి ఈ జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవట్లేదండి దేవతలు కూడా అవసరమైతే తపస్సు అయినా తలగిందుగా తపస్సు చేసైనా సరే ఈ జ్ఞానాన్ని పొందటానికి వాళ్ళు కృషి చేస్తారు వాళ్ళు కూడా శ్రవణ మననాలను అనుసరించి ఈ జ్ఞానాన్ని పొందుతారు ఎంత గొప్ప జ్ఞానం చూడండి అది అది సరే అది కాదండి డబ్బు సంపాదించి జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ కొని అక్కడ ఉంటే వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి అక్కడ ఆ క్లబ్లో ఉంటారు నేనైనా ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటాను పోయి వెతిమోహం వాళ్ళతో కలిసి ఆ సంసారంలో పడటానికి ప్రయత్నం చేస్తారేమిటి వాళ్ళు అక్కడ ఉంటూ ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో దానికి పోవచ్చు కదా నువ్వు అని చెప్తాగా అలాగే యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్తారంటారేమిటయా కనెక్షన్ తెలిసిందా మీకు యజ్ఞం చేసి స్వర్గం ఎందుకు ఆ స్వర్గంలో ఉన్నవాళ్ళు ఏ తత్వమసి జ్ఞానం కోసం సృష్టి కొడుతున్నారో అదేదో సంపాదిస్తే అయిపోయింది కదా పని తెలివితేటలు ఉండద్దా అని అభిప్రాయం ఇంకా చాలా విషయాలు వస్తాయి ఊరికే ఒక పాయింట్ వచ్చింది తత్ర అత్యత్వం తావత్ మోక్ష విషయం దేవాదీనామపి సంభవతి అంటే మోక్షమును కోరుట మోక్ష విషయం అత్యత్వం అంటే మోక్షత్వము మోక్షమును కోరుట అనే లక్షణము దేవతలకు కూడా సంభవమే ఎందుకంటే కాబట్టి మీరు అనొచ్చు వాళ్ళకి ఎందుకని మోక్షం వాళ్ళు మహాభోగాలను అనుభవిస్తూ రోగము రొచ్చు మొదలైనవి ఏం లేకుండా హాయిగా వచ్చేస్తున్నారు కదా వాళ్ళకెందుకు మోక్షం మనకి మోక్షం కానీ ఉంటారేమో you point not same so ఎందుకంటే వికార విషయ విభూత్య నిమిత్తం మళ్ళీ చెప్తారా ఏమి చెప్పుకుంటారా వికార విషయ విభూత్య నిత్యత్వాలోచనాది నిమిత్తం ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలందరూ ఉన్నారు వాళ్ళకి మహిమ కలదు విభూతి అంటే మహిమ గొప్ప రాజ్యాధికారం అని కానీ వాళ్ళు అనుకుంటారు ఈ రాజ్యాధికారము వికారం అంటే పుట్టేది ఏదో పుణ్యం వల్ల పుట్టింది కాబట్టి ఆధిక్యము పోతుంది ఎలాగంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడు మినిస్టర్ అయిన వాడు కూడా వెళ్ళి పూజలు చేస్తుంది ఎందుకంటే ఇంకా ఆయన పూజ ఎందుకంటే మినిస్టర్ పోయి కదా అంటే ఈ మినిస్టర్ నుండి కాకుండా అంతకుముందు ఏమీ లేకుండే మళ్ళీ ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి ఈశ్వరుని ఆరాధించుకుందామనే అనే ఆకాంక్ష అదే రకంగా ఇంద్రుడు వంటలు వీళ్ళందరూ అనుకుంటారంటే ఈ విభూతి అంటే ఈ భోగం భాగ్యం ఈ మహిమ ఇదంతా కూడా వికారం అనేది నిన్న కాకుండా పుట్టింది అనిత్యము పోతుంది అనే ఆలోచన వాళ్ళు తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి తప్ప ఈ భోగాల్లో ఆనందం ఉందని వెళ్ళిపోవడం మోక్షంగా అవుతుంది అనే వైరాగ్యం కూడా మనం ఉండవచ్చు ఆది ఆది శబ్దాన్ని కాబట్టి ఆ మాత్రం వివేకం వాళ్ళు అయితే దేవతలు వాళ్ళకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస మోక్షంలో పొందాలనే విమోక్ష కలుగుట సంభవమే అది కలిగినప్పుడు అధికారం వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పడమే యోగ్యంగా ఉంటుంది సంభవతి మంత్రార్థవాదేతిహాస పురాణలోకేభ్య పెద్ద సమస్య వస్తుంది ఇలాంటి సమస్యలు శాస్త్రంలో ఉన్నాయని కూడా లోకంలో జనాలకు తెలియదు ఒకవేళ శాస్త్రంలో ఉంటే ఏ రకంగా శాస్త్రకారులు నిర్ణయాలు చేశారన్నది కూడా జనం పట్టించుకోరు మనకి ఇవన్నీ తెలుస్తాయి చాలా కాంట్రడిక్షన్స్ కనపడతాయి ఇప్పుడు సమాజంలో ఇక్కడ ఈ శాస్త్రాన్ని చదువుతుంటే కొంచెం ఆశ్చర్యమైన ఈ మీమాంసకులు ఉన్నారు చూసారా వాళ్ళు కర్మని ఉపాసనని బోధిస్తారు కర్మం చేయాలి ఉపాసన చేయాలి అని బోధిస్తారు జ్ఞానాన్ని అసలు వాళ్ళు ఒప్పుకోను ఆ మీమాంసకు ఏమన్నారంటే దేవతకి విగ్రహం లేదు వాళ్ళు దాని మీద పెద్ద పెద్ద చర్చలు ఏమి చేపట్టారు ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడికి విగ్రహం విగ్రహం అంటే మూర్తి రూపం ఇలా లేదంటే లేదు ఇంద్రుడికి విగ్రహం లేకపోవడం ఏంటి మరి ఇంద్రుడికి పూజ చేసుకుంటే విగ్రహం ఉండదా ఉండద్దా అంటే విగ్రహం ఉంటే అన్ని సమస్యలు వస్తాయి ఒకే సమయంలో ఇక్కడ ఊళ్ళో ఈ ఊళ్ళో కూర్చుని ఒక ఇలా స్వాహ అని హోమం చేశాడు దాన్ని ఎవరు స్వీకరిస్తారు హోమం అగ్నిలో చేసినా ఇంద్రుడే స్వీకరిస్తారు ఢిల్లీలో ఒకటి కూర్చుని ఇంద్రాయ అని అదే సమయంలో హోమం చేశాడు ఎందుకంటే సూర్యోదయం అవుతుంటే హోమం చేయాలని శాస్త్రం ఆ సూర్యోదయ సమయాన్ని చూసుకుని ఇద్దరు సమానమైన కాలంలో హోమం చేశారు దాన్ని ఎవరు స్వీకరించాలి ఇంద్రుడు స్వీకరించాలి ఇంద్రుడికి విగ్రహం ఉంటే تو اکڑ رنگ چوٹو کبھی اگرہ کا گرہم کا چپل پاؤ ابھی آنٹے ان کے لیے ఇప్పుడు ఫండమెంటల్ విషయం ఎక్కడ వస్తుందంటే విగ్రహం లేదు అని చెప్పేస్తే నాకు జ్ఞానం కావాలి నాకు మోక్షం కావాలి అనేది మొక్కుదాం అది నాకు జ్ఞానం కావాలి నాకు మోక్షం కావాలి అంటే వాడు పరిచ్ఛిన్నమైన విగ్రహం గలవాడై ఉండాలి అంతే తప్ప విగ్రహమే లేదు అంటే విగ్రహం లేదు అంటే వ్యాపకమైనటువంటి ఒక తత్వం అవుతుంది తప్ప పరిచ్ఛిన్నమైన ఒక వ్యక్తిత్వం ఉన్నది పరిచ్ఛిన్నం వ్యక్తిత్వమే లేనప్పుడు నాకు నాకు ఇది కావాలి అది కావాలి అనే కోరిక సంభవం కాదు కోరిక మంచో చెడో పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం ఉంటేనే కోరిక అనేది సంభవం ఇక్కడ దేవతలకి జ్ఞానమునందు కోరిక ఉంటుంది ఆ కారణంగా దేవతలకు అధికారం ఉంటుంది అని మీరు అన్నారు అంటే దేవతలకు విగ్రహం ఉండి తీరాలి దాన్ని లేవతీస్తుంది కాబట్టి తేషాం తథా సామర్థ్యమపి తేషాం సంభవతి విగ్రహం లేదనుకోండి విగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానం కావాలనే కోరిక ఉండడానికి అవకాశం ఉంది ఆత్మ ఆత్మ శాస్త్రాన్ని శ్రవణం చే ఎవరు చేస్తారు శ్రవణం విగ్రహం లేకపోతే విగ్రహం ఉంటే చెవి ఉంటుంది మనిషి ఉంటాడు చెవి ఉంటుంది వీడికి చెవి లేదు ముక్కు లేదు కళ్ళు లేదు విగ్రహం లేదంటే శ్రవణ మననం చేయడానికి మనస్సు ఉంటుంది విగ్రహం ఉంటే మనస్సు ఉంటుంది కాబట్టి అస్తిత్వం ఉండాలన్నా విగ్రహం ఉండాలి నాకు జ్ఞానం కావాలి అనే కోరిక అర్థత్వం ఆ కోరిక పుట్టేట శాస్త్ర శ్రవణము ఇత్యాది చేయాలన్నా విగ్రహం ఉండాలి కాబట్టి విగ్రహము లేదు అని చెప్పడం ద్వారా అసలు ఫండమెంటల్ గా అర్థిత్వము శాస్త్రశ్రవణము ఇత్యాదులే పోషాకంగా అయిపోతుంది కాబట్టి మేమేమంటున్నామంటే దేవతలకు విగ్రహము కాలదు దేవతలకు కూడా విగ్రహం ఉంది ఇంట్రెస్ట్ వెరీ ఇంట్రెస్ట్ అలా ఎలా చెప్తారు మీరు విగ్రహత్వా జవగమ విగ్రహం ఉన్నది విగ్రహం అంటే రాతితో చేసిందని కాదు ఒకనొక స్వరూపము కలదు ఆ రూపము మధ్యమాంసమయమా అది వేరే అసలు ఆ తర్వాత చూస్తాం ప్రస్తుతానికి దేవతల కంటే ఒక విగ్రహము అనగా రూపము కలదు కలదని మీరు ఎలా చెప్తారండి విగ్రహంతో ఒకటి ఉంటే శాస్త్రాన్ని శ్రవణం చేసేటువంటి సామర్థ్యం కూడా ఉంది జ్ఞానం కావాలనే అర్థత్వము ఆ జ్ఞానం కొరకు చేయాల్సిన శ్రవణాదులకు కావలసినటువంటి సామర్థ్యము సంభవం అవుతాయి అది కూడా సంభవతి సంభవంలోనే వస్తుంది అది కూడా విగ్రహం ఉందని మీరు ఎలా చెప్తారు మంత్ర మంత్రాలను బట్టి మేము విగ్రహం ఉందని చెప్తున్నాము మంత్రాలను బట్టి ఎలా చెప్తారు అంటే చూడండి మంత్రములు ఎలా ఉంటాయంటే ఇంద్రుడికో మంత్రం ఉంది آش آشو چاہا ویگا آئنے اکڑکے ابھی اردو منگم کر لاگ لے ویگا کل شو سنہار جاؤ منسوخ کوگرحمے منترا اردو اردو ఇవా కథలు కథలు అంటే కథలు ఆ కథలో ఏమంటుందంటే వజ్రహస్త పురందర ఇంద్రుడు వజ్రమును చేతబట్టి ఆ పురమును శత్రుపురమును నశింపజేసినాడు మీకు తెలుసా త్రిపురములను నశింపజేసినది ఎవరు రుద్రుడు అదే శివుడు అంటే రుద్రుడు కానీ వేదంలో త్రిపురములను నశింపజేసినది ఇంద్రుడు కావ్యకంట గణపతి ముందు ఒక చాప్టరే రాశారు దీని మీద ఒక గ్రంథంలో అది ఏ గ్రంథంలో లేదు ఒక చాప్టర్ అంటే ఐదారు శ్లోకాలు ఒక యూనిట్ ఏమిటంటే వేదంలో ఇంద్రుడే పురాణంలో శివుడైనాడు కాబట్టి వజ్రహస్త పురంధర వజ్రము చేతబట్టి శత్రురాజుల యొక్క పురములను పగలగొట్టినవాడు ధర అంటే పగలగొట్టినవాడు ఆ కథ మీరు పురాణంలో ఎవరికి వస్తున్నా కదా శివుడికి వస్తుంది అయితే శివుడికి అంత క్రెడిట్ ఇచ్చేయటమే అంచేత వైష్ణవ పురాణాల్లో ఏం చెప్పారో తెలుసు వైష్ణవ మీరు believe my I'm not example నేను ఉన్నదే చెప్తున్నాను వైష్ణవ పురాణాల్లో దాన్ని షిఫ్ట్ చేశాను ట్విస్ట్ చేశాను ఈ ముగ్గురు రాక్షసులు చాలా హింస పెడుతూ ఉంటారు ఈ పురంలో ఒకటి బంగారం పురం ఒకటి వెండిది ఇంకోటి ఎనిమిది ఇలా మూడు పురాలు హింస పెడుతుంటే వీళ్ళందరూ విష్ణువు దగ్గరికి వెళ్తారు విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణు అంటాడు నేను అస్తమానానికి రాక్షసులు అంటే నేనేమిటి శివుడి దగ్గరికి పోవాలని అంటే ఆయన ఎందుకు అనుకున్నాడంటే అలాగా మళ్ళీ శివుడికి కూడా కొంత క్రెడిట్ చెప్దామనే అభిప్రాయం చెప్పి ఈ బ్రహ్మదేవుని ఇతర దేవతలని శివుడి దగ్గరికి పోతారు వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా పూర్వములను మీరు నశింపజేయాలి మాకు చాలా కష్టం అయిపోతుంది రాక్షసులతో అని కోరుతారు అంటే ఆయన అంటే నాకు అభ్యంతరం లేదు నశింపజేయడానికి కానీ నాకు సామర్థ్యం ఉందో లేదో నాకు శక్తి చాలదేమో మీరు విష్ణువుని అడగండి పొందండి అంటే వీళ్ళు మళ్ళీ విష్ణువు నేను ఎంపర్లేదు ఆయనకు కావాల్సిన శక్తి నేను ఆశీర్వదం చేస్తానని చెప్పండి ఆయనే చేయమని అని మళ్ళీ విష్ణువు అప్పుడు మళ్ళీ వీడు వెనక్కి వస్తాడు అప్పుడు ఈయనంటాడు సరే విష్ణువే సాక్షాత్తు నాకు శక్తి ఇస్తానంటే నాకేం అభ్యంతరం ఇంకా నాకు శక్తి లేదనేటువంటి సమస్య కూడా లేదు అని చాలా విశ్వాసాన్ని సంపాదించి అయితే ఆ విష్ణువునే నేను బాణం కింద ధనస్సు కింద చేసుకుంటూ పోతుంది కదా అని చెప్తున్నారు ఆయన ఆ మూడు పురాణాలను సంహరిస్తారు ఇది విష్ణు పురాణంలో ట్విస్ట్ ఎలా ఉంది అంచేత వ్యాసుడనే ఈ మాటలు చూసారు ఇప్పుడు చెప్పండి వ్యాసుడంటే రూఢమా యోగమా యోగం